ఓం శ్రీలో హరి ఓం స్మృతి స్మృతి విశ్వసుతం వేదా क्षेपस्य स्वरूपम् ఆరబ్ధక్షయమీక్షతే ఈ అవిద్య విద్య అనే రెండు మాటలు ఉన్నాయి వీటిని వేదాంత విద్యార్థులు సరిగ్గా తెలుసుకోవాలి వేదాంతం బోధించే ఆచార్యులు కూడా వాటిని సరిగ్గా తెలుసుకుని వాళ్ళు బోధించాల్సి ఉంటుంది ఇలా ఎదురొస్తున్నారంటే లోకంలో వేదాంతాన్ని బాగా చదువుకునే వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా ఈ అవిద్య అనేది అవుతుంది అది అక్కడ ఉంటుంది ఎక్కడో ఉంటుంది అది అది జన్మ వస్తూ ఉంటుంది అది పరమేశ్వరుడే అలా వచ్చేది దాన్ని అని ఆ విధంగా అవిద్యను వ్యాఖ్యానం చేస్తాం విద్య అనేది పుస్తకాలలో ఉంది అది ఎప్పుడో బయటపడుతుంది అని వ్యాఖ్యానం చేస్తాం దానివల్ల ఏమైపోతుందంటే మీరు అవిద్యని దూరం పెట్టేశారు దాన్ని హ్యాండిల్ చేయడం మానేశారు విద్య అనే దాన్ని మీరు ఇప్పుడు మనకు అదేమీ తెలుసు మనకేమో ఉండేది కాదు అని దాన్ని బంధం చేశారు ఇది ఇది అలా ఉంది పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి అనారోగ్యం చేసింది ఆ హాస్పిటల్కి వెళ్ళాడు ఏదో అనారోగ్యం చేసింది కాబట్టి వచ్చాం హాస్పిటల్కి ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు ఎవరు ఏవో పరీక్ష చేసేదో పంపిస్తారు ఇప్పుడు ఈ రోగం తగ్గింది కాదు పెట్టింది కాదు ఆడటంలో అన్నారు రోగం తగ్గింది కాదు అన్నప్పుడు ఇంక మళ్ళీ హాస్పిటల్ కూడా ఎందుకు అనవసరం కదా కానీ వాళ్ళు ఎవడో అడుగున్నారు వెళ్ళాము అలా కలుగుతారా మరి దాన్ని ప్రభుత్వం అనేటువంటి ఒక ఈ ప్రొసీజర్స్ వల్ల ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ తప్పకుండా తగ్గే అవకాశం ఉన్నది అన్నట్టుగా తీసుకోవాలి అంతే తప్ప ఏదో హోమియోపతి మెడిసినో ఆయుర్వేదాలు ఏదో తీసుకుంటూ ఉందంటే మీకు ఆనందంగా ఉంటే తగ్గుతుందని అంతే లేదు అలా కూడా తీసుకుంటాను అలాగే వేదాంతం చదువుతూ ఉండండి మీకు ఏదైనా జ్ఞానం కలిగి ఆ విముక్తి ఆ ప్రేరణ వస్తే సంతోషం రాకపోతే మీకు పోయిన నష్టమే ఉంది అన్న చూడండి అలాగే చూడకూడదు అవిద్య విద్య అవిద్య అంటే మీరేదో పొరపాటు పడుతున్నారు జీవితంలో మౌలికమైన విషయంలో మీరు పొరపాటు కొడుతున్నారు అది ముందు మీరు గుర్తుంటారు ఇప్పుడు నాతో ఎవరో స్వామిజీ మీరు పొరపడుతున్నారు అంటే పాస్ట్ అంత కంప్యూటర్ లాంగ్వేజ్ లో పాస్ట్ స్టాప్ హోల్డ్ బ్యాక్ చెప్పండి ఏమిటో నేను ఏ విషయంలో పొరపడుతున్నాను చెప్పండి ఇదిగో ఈ విధంగా నేను పొరపడుతున్నాను కరెక్ట్ నేను పొరపడుతున్నాను నేను దిద్దుకుంటాను అలా దిద్దుకోవాలా అక్కర్లేదు నేను పొరపాటే పడడం చెప్పేసి ముందుగా ఉంటాను కాబట్టి మీరు పొరపడుతున్నారు గలత్ కర్రహే ఆ గలత్ తెలుసుకుని జగత్తు తెలుసుకుంటే మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది ఇక్కడ రహస్యం ఏంటంటే విద్య అనేది పుస్తకాల్లో ఉండేది కాదు అవిద్య అనేది ఎక్కడో ఉండేది కాదు ఈ ఉపాసకులు ఏమన్నారంటే అవిద్యకి అవిద్యను కూడా ఒక ఉపాస్య దైవం కింద మాట్లాడతారు కూడా ఉపాస్య దైవం అవిద్యను కూడా ఉపాసన చేసేసుకోవాలి సో మాయా పరబ్రహ్మ మనిషి మాయా ఎవరు పరబ్రహ్మ యొక్క భార్య మళ్ళీ దాన్ని కూడా మాయా ఆకారాలతో స్త్రీలింగ్ చెప్తాం కదా కాబట్టి అమ్మాయి కింద వేసి చేసేస్తే అబ్బాయి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు పరబ్రహ్మను అబ్బాయి చేసుకుంటూ ఉంటారు మాయను అమ్మాయి చేసేసారు అబ్బాయి అమ్మాయి గారు పెళ్లి చేసేస్తే పదే మనం సంవత్సరానికి ఒకసారి కళ్యాణం చేసుకుని ప్రసాదం తీసుకుంటాం అదే పద్ధతి మాయాసి పరబ్రహ్మ మహిషి అనే ఆ అవిద్యను కూడా ఉపాసన కింద పెట్టేయడం ఈ శ్లోకం శంకరాచార్యులు రాసేదన్నాం ఆయన రాయలేదు కాబట్టి ఆ బ్రహ్మదేవుని మాయలో పడ్డాడు ఆ విష్ణువుని మాయలో పడ్డాడు శివుడు కూడా మాయలో పడ్డాడు నీవు ఈ మాయతో మొత్తం అందరినీ అందరినీ పడేసావు అని ఒక ప్రార్థన చేసి కూర్చుంటే వీరికి ఎప్పుడైనా మాయా అంటే అవిద్య అవిద్యగా నేను పొరపడుతున్నాను ఈ పొరపాటు నుంచి మనకు బయటపడే అవకాశం ఉన్నది అనుకునే ఛాన్స్ ఉంటుందా ఉండదు ఆ ఛాన్స్ నేను లేదు కాబట్టి అవిద్య ఈ అవిద్య ఉన్నది ఏ రూపంగా ఉన్నది రెండు ఆవృత్తి సాధారణంగా ఉన్నదాన్ని తప్పివేస్తుంది లేని దాన్ని ప్రాజెక్ట్ చేస్తుంది సో ఆవృత్తి సాధారణ ఇప్పుడు దేహము ఉన్నదనుకోండి ఈ దేహము అన్యము మనం ఉపదేశ సాహసంలో నాణ్యదన్య ప్రకరణం చదివినాము అన్యత్ అన్యత్ నా అనే ప్రకారం అన్యత్ అంటే ఇతరము ఇతరము కాదు ఇతరం అంటే ఆత్మ ఇతరం అంటే అనాత్మ ఆత్మ అనాత్మ కాదు లేదా ఇతరం అంటే అనాత్మ ఇతరం అంటే ఆత్మ అనాత్మ ఆత్మ కాదు అని ఆ సో ఆ విధంగా దేహము ఇది ఆత్మ కాదు అని వీడికి తెలియదు తప్పివేసి ఉంటుంది ఆ జ్ఞానం తప్పివేయకూడదు ఆ వృత్తి కాబట్టి దేహాన్ని ఆత్మ ఆ దేహాన్ని ఆత్మనుకుని దేహ ధర్మాలన్నింటినీ తన మీద ఆరోపించి చూస్తుంటాడు దేహ ధర్మాధ్యాస అదే తాదాత్మ్యము అని అంటారు కాబట్టి ఈ విధముగా అక్కడ ఉన్న రజ్జువు కప్పివేయబడుట అక్కడ లేని సత్వము అధ్యాపకము తెలియట అలాగే ఆత్మస్వరూపము తెలియకుండా అనాత్మతో సాధారణ ఆవృత్తి అంటే ఆత్మస్వరూపము తెలియకుండా తాదాత్మ్యము అనాత్మనే ఆత్మరత్వము దాంట్లో మమేకము ఈ రెండు ఈ రెండు కలిపి ఎక్కడి నుంచి వచ్చే అవిద్య నుంచి వచ్చాయి అవిద్య నుండి వచ్చిన ఆవృతి తాదాత్మ్యములు రెండు అంటే ఏంటి మీరు మీ స్వరూపం విషయంలో మౌలికమైన పొరపాటు చేసి కూర్చున్నారు ఇప్పుడు ఈ పొరపాటు మీరు పిలువాలనుకుంటున్నారా లేదా ఏదైనా పొరపాటు చేస్తున్నారు అని మీరు మీకు మార్కెట్లో ఎవరు లేదు ఏదైనా మాల్ మాల్స్ ఉంటాయి జీవీఆర్ మాల్ అని ఉంది పెద్ద మాల్ అక్కడికి మీరు రూపాయి పట్టుకు వెళ్ళి అనేక ఖరీదైన వస్తువు మనసు పెట్టుకోవచ్చు అక్కడ ఎవరైనా అయ్యా దయచేసి మీరు ఆత్మస్వరూపం విషయంలో పొరపాటు చేస్తున్నారు అని ఎవరైనా చెప్తారో అక్కడ అంటే మీకు ఎవరైనా కొన్ని అక్కడ చెప్తారంటే అక్కడ అక్కడ చెప్తారు అక్కడ అయ్యా అయితే మీరు పూర్తి చేసుకోండి మీకు పుణ్యం వస్తుంది అనేది అలాంటి చెప్తారు తప్ప మీరు కర్త కాదు భక్త కాదు ఈ పాపపుణ్యముల బొబ్బేదాని నుంచి మీరు బయటపడండి ఈ పాపపుణ్యముల హింసాటం నుంచి మీరు బయటపడండి అని చెప్తారా వాళ్ళు పుణ్యం వస్తుందంటే పుణ్యం వెంట పక్కనే పాపం ఉండదు మీతో పాటుగా పాపం ఉండదు అని కాబట్టి పుణ్యపాపముల హింసాటం నుంచి బయటపడడమా లేక పుణ్యం సంపాదించుకోవడం ఒక ఇదంతా పుణ్యం సంపాదించుకోవడం ఏది మీ లక్ష్యం మీకు దేవాలయానికో లేకపోతే ఎక్కడికైనా మఠానికో దేశానికో వెళ్తే వాళ్ళు పుణ్యం చేసుకోవాలని చెప్తారు తప్ప ఈ పుణ్యపాపముల దుర్ఘాతం నుండి మీరు బయటపడవచ్చును అని చెప్తారా ఇప్పుడు ఎదుట పీఠాధిపతులు మఠాధిపతులు ఎదుట స్వాములు అందరూ ప్రవాచకులు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ ఉపన్యాసం ఏం చెప్తారు మీరు పుణ్యం చేసుకోండి ఉపన్యాసం చెప్తారు తప్ప పుణ్య పాపముల దించాటం నుండి మీరు బయటపడవచ్చును బయటపడాలి అని ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పారు అలా చెప్పి వాయిస్తూ చాలా అరుదుగా ఉంటుంది ఒక రకంగా ఎక్కడ వాయిస్తుందో అక్కడ అది లోన్ వాయిస్తే అక్కడ ఆ కాంటెక్స్ లో అది లోన్ వాయిస్తుంది కాబట్టి మీరు పొరపాటు చేస్తున్నారు మీ స్వరూపాన్ని మీరు సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు ఆ వృత్తి అంచేతను స్వరూపం కాని దానితో అంటే ఇతరులతో సాధాత్మ్యాన్ని చెంది మొక్కులో కాలు వేయుగా అని తెలుగులో సామెత నాకు బాగా నచ్చిన సామెతలలో అది ఒకటి ఎందుకంటే మీరు మొక్కులో కాలు వేసినప్పుడు వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే third degree third degree burns వస్తాయి థర్డ్ డిగ్రీ వాళ్ళు వెంటనే మీకు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ కాలు వాళ్ళు కడిగి దానికి ఇన్ఫెక్షన్ కాకుండా మెడిసిన్స్ ఇచ్చి అవసరమైన రక్తాన్ని ఎక్కించేదో చేస్తారు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయాల్సి అప్పుడు అది వెంటనే నీళ్లు పోస్తే కొన్ని కాదు థర్డ్ డిగ్రీ బర్న్స్ వస్తాయి వీళ్ళు వీళ్ళు హాస్పిటల్కి పట్టుకెళ్ళా ఆ పప్పు పెద్ద ఉంటుంది కదా అది తీసుకెళ్ళి అవసరం కాదండి మళ్ళీ పప్పు వండుకోవాలి <laughs> <laughs> ఈ సామెత మప్పులో కాదు సామెత సామెతలలో గొప్ప సామెత కాబట్టి మన జీవితంలో అటువంటి పొరపాటు అనుకోండి కాబట్టి నేను పొరపాటును గుర్తుపట్టాలి గుర్తుపట్టి దాన్ని తొలగించుకోవాలి ఎలా పోతుంది విద్య వినశ్యత ఈ ఆవృత్తి కాలానికి ఉన్ననే దోషములు రెండు కూడా కేవలము విద్య చేతనే కలిగిపోతాయి ఉన్నది వినశ్యత రెండు కూడా కలుగుతాయి దేనివల్ల విద్య విద్య అంటే ఏమిటి ఏ పుస్తకాల్లో ఉంటుంది ఎవరు చెప్తారు ఇదే పుస్తకాల్లో ఉంటుంది చెప్పేవాళ్ళు చెప్పమో చెప్తారు విద్య అంటే ఏమిటో తెలుసుకునండి ఆ పదాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి మీ పొరపాటును మీరు తెలుసుకుంటే ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే కాదో అదనమో లేక వ్యాకరణము మీమాంసాలలో లేకపోతే జ్యోతిషము చంద్రశాస్త్రము అన్నో లేక ఋగ్వేదము యజుర్వేదము అన్నో కాదు అర్థం అది కాదు అర్థం ఇప్పుడు తాడు చూసి పాముని భ్రమపడి పాము మంత్రం మళ్ళిస్తూ భయపడుతూ ఉన్నాడు వారికి ఏం కావాలి విద్య కావాలి ఏ విద్య కావాలి ఏ పుస్తకాల్లో ఉంటుందా విద్య బ్యాటరీ లైట్ వేసి జాగ్రత్తగా చూడడము సరిగ్గా తెలుసుకుంటుందా అని విద్య కావాలి అదే విద్య కాబట్టి మనం దాన్ని విద్యను తెలివి అని అర్థం చేసుకోవాలి విద్యని నాలెడ్జ్ విజ్ఞానము అని మీరు అనువాదం చేస్తే ఆ మొత్తం అంతా కూడా ఇంకో డైరెక్షన్ లో పోయే ప్రమాదం ఉన్నది అలా పోయింది చాలా మంది ఆ శాస్త్ర గ్రంథాలను చదువుకుని కూర్చుంటారు సంసారంగానే ఉంటారు వాళ్ళకేమి ఆ స్వరూపం తెలియడం అనే ప్రసక్తి ఏమి ఉండదు సంసారంగానే ఉంటారు తర్వాత ఆ శాస్త్ర గ్రంథాలు అప్పుడప్పుడు పారాయణ చేసుకుంటూ అలా ఉంటారు దానికి విద్యను అనుకుంటారు అందుకే విద్య విద్య ఏంటంటే నేను ఫలానా ఫలానా ఫలానా అని వీళ్ళు తన మీద పెట్టుకున్న తాదాత్మ్యములన్నీ కూడా పొరపాటు అని తెలుసుకున్నదే విద్య ఆ తెలివి ఇంగ్లీష్ లో అవేర్నెస్ అంటారు అంటే ఎలాగా మీ పొరపాటును మీరు గుర్తుపట్టాలి మీ పొరపాటును మీరు తెలుసుకోవాలి తెలుసుకోవడం అంటే ఈ పొరపాటు నాలో ఉంది నేను అలోకుడను అభాగ్యుడను పాపిష్టివాడిని అంటే తెలుసుకోవాలి తెలియదు అది విద్య దాన్ని ఆత్మన్యూనత ఆత్మనింద అది ముఖ్యత ఈ పొరపాటు నాలోనే ఉందా అందరిలో ఉందా ఊళ్ళో అందరూ పొరపాటు చేసుకుంటే నేను ఎందుకు ఈ మాత్రం పొరపాటు లేకపోతే సంసారం గడవదు మా తాతలు ముత్తాతలు యజ్ఞం చేశారు ఇదే పొరపాటు అని అన్నారనుకోండి ఇప్పుడు క్రమంగా అది పొరపాటుని కూడా మీకు అనిపిస్తుంది దాన్ని ఆ రకంగా మీరు సమర్థించుకుంటూ కూర్చుంటే ఆ పొరపాటుని మీరు అడ్డుపెట్టుకుంటారు తర్వాత ఇంకొక లక్షణం దీన్ని జస్టిఫికేషన్ రెండవది మొదటిది కండెమినేషన్ రెండవది జస్టిఫికేషన్ మూడవది డినయల్ లేదంటే ఎలా మాట్లాడతారో మా ఏమనుకోవడం లేదండి అని డినై చేయడం ఈ డినయల్ని మన తెలుగులో సాధన ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన సాధన వాళ్ళ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడటం లేదనుకుంటుంది అలాగే మీరు పొరపాటు చేస్తూ డినై చేస్తారు ఈ మూడు దోషములు లేకుండా no condemnation no justification no denial ఈ పొరపాటు నేను చేస్తున్నాను అని మీరు గుర్తించగలరా మీరు గుర్తిస్తే మీకు దాని పేరే విద్య గౌరవదంగా మాట్లాడినారు నాకు అలా దిగిపోయిన మాట నేను ఆ మాట నా మనస్సులో గట్టిగా ముద్రపడిన మాట జరామరణ విచ్ఛంత జనులు ముసలి వాళ్ళు అయిపోతున్నారు ఎందుకు అయిపోతున్నారో తెలిసిన మేము ముసలివాళ్ళ అవ్వాలి అవ్వాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ముసలివాళ్ళు చచ్చిపోతున్నారు ఎందుకు చచ్చిపోతున్నారో తెలిసిన మేము చచ్చిపోవాలి చచ్చిపోవాలి అని కోరుకుంటున్నారు కాబట్టి చెప్తున్నారు జరామరణిత్యంత ఇంకో మాట ఉంది మధ్యలో స్వరూపాలు క్షవంతితే వీళ్ళు పనికట్టుకునే అంటే స్వరూపం తెలుసుకోవడం మానేసి అనికట్టుకుని నేను ముసలివాడిని అయిపోతున్నాను నేను ముసలివాడిని అయిపోతున్నాను అని కోరుకుని ముసలితనాన్ని కోరి కోరి కోరి ముసలివాడు ఇప్పుడు నేను తాతనవ్వాలి నేను తాతనవ్వాలి నేను మామ్మనవ్వాలి నేను మామ్మనవ్వాలి అంటే అర్థం అంటే నేను ముసలివ్వాలనే కదా అవును కోరిక ఎలా ఉంది నువ్వు ముసలవు నాకు చావు పుట్టుకలు లేవు అని అనుకోవాలా అని తెలుసుకోవాలా లేకపోతే నాకు మనవాడు కావాలి మనవాడు కావాలని కోరుకోవాలా నాకు చావు ఉన్నది నేను పుట్టాను నాకు చావు ఉన్నది నాకు మనవాడు కావాలి ఈ రెండు వాక్యాల నుంచి మీకు ఏం తెలుస్తుంది నాకు ముసలితనం కావాలి చావు కావాలి రెండు కోరుకుంటున్నట్టే కదా తర్వాత వాడు గోదానం చేస్తున్నాడు ఎందుకంటే నేను స్వర్గానికి పోవాలి గోదానం చేస్తున్నాడు అంటే వాడు చావు కోరుకుంటున్నట్టే కదా నాకు చావు లేదని తెలుసుకోవాల్సి ఉంటుంది నాకు చావు కావాలి అని కోరుకుంటున్నాడు ఇప్పుడు చావే వస్తుంది జరామరణం ఇచ్చంత భాష్యం అది చూడండి మరణించి కాదు జరామరణము నువ్వు కోరుకుని జరామరణము అని తెలుసుకుంటున్నాడు తెలుగులో సామెత ఒకటి ఉంది దొంగ వాడు కలుస్తాడు కలుస్తాడు అంటే ఏమవుతుంది వాడు కలుస్తాడు ఆ రకంగా ఇలా రోగం వస్తుందేమో రోగం వస్తుందేమో రోగం వస్తుందేమో అంటే ఏమవుతుంది రోగం వస్తుంది ఇంకా రిటైర్ అయిపోయిన ఎప్పుడో హార్ట్ అటాక్ వస్తుందేమో అంటే వచ్చేస్తుంది కాబట్టి కాబట్టి ఈ దోషములు ఉన్నాయా లేదా ఉన్నాయి వాటిని గుర్తించు వితౌట్ కండమ్నేషన్ వితౌట్ జనరల్ అంచేత ఈ అవేర్నెస్ ఈ తెలివిని మనం వాక్య వస్తువులతో మొదలు పెట్టాలి అవుట్ వర్డ్ మొదలు పెట్టాలి దేంతో మొదలు పెట్టాలి ఇల్లు వాకిలి క్షేత్రము క్షేత్రము అంటే పొలము అర్థం వీళ్ళు హైదరాబాద్ లో కూర్చుంటారు మీకు ఎక్కడో ఎక్కడో వెయ్యి మైళ్ళ దూరంలో ఎక్కడో భూమి అది నాది వేసుకుంటుంది ఒక కాగితం మొక్క కూడా ఉంటుంది అది వీడియో ఒక కాగితం మొక్క కూడా ఇది నాది ఏంటంటుంది సరే ప్రాక్టికల్గా చేసి మీరు చేస్తారు తప్పేం కాదు కానీ ఇది నాది అని అనుకోవడము అది సత్యమా వాక్య వస్తువు నాదవుతుందా ఒక పృథివీ ఖండము నాదవుతుంది ఇల్లు అనేది దేహం ఉన్నంతగానో ఇల్లు అంత అవసరం దేహం ఉన్నంత వరకు దాని యొక్క రూపం ఎవరు కాదంటారు కానీ ఇల్లు నాది అనే మాట చెప్తున్నా కానీ ఏం నేను పరిశీలించడం ఇది నీకు ఏం చెప్పకుండా నేను ఇంకేదైనా వేదాంతం చెప్పండి ఏం వేదాంతం లేదు చెప్పడానికి దేవుడు వేదాంతం ఇల్లు నాది ఈ నీరు నాకు ఈమె నా కూతురు ఈ డబ్బు నాది ఈ భావజాలం ఏదైతే కలదో ఇది సత్యమా అసత్యమా మరి దీన్ని పరిశీలించితే ఇది తాదాత్మ్యం అయింది కదా అదే అవిద్య ఈ తాదాత్మ్యాన్ని పరిశీలించి మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు దాన్ని విద్య కాబట్టి సో ముందు వస్తువులతో ఉండే సంబంధాన్ని తెలుసుకోవాలి పరిశీలించుకోవాలి తర్వాత వ్యక్తులతో ఉండే సంబంధాలను పరిశీలించుకోవాలి ఇవి నా భార్య అంటే అర్థం ఏంటి నేను ఎందుకు భర్తను ఆవిడ కాదనదు కాదనదు అవును కూడా నాకు గమనించడం సంసారాలంటే అలా ఉంటాయి ఐదు గంటలు అలా బ్రహ్మాండంగా ఉండిపోతారు మీరు దాని గురించి మీ కంప్లైంట్ మీరు నేను పోతే నీకు కష్టం అవుతుందేమో అన్నాడు అనుకోండి భర్త నేను పోతే నీకు కష్టం అవుతుందేమో అన్నాడు అనుకోండి ఆవిడే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇంటికి ఎంత పెట్టా దూరం రిలేషన్షిప్స్ అలా ఉంటాయి అది మీరు మీరు పరిశీలిస్తే నిలబడింది కావు కాబట్టి విచిత్రం కాబట్టి ఏమిటి దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు మానసికంగా ఒక రిలేషన్షిప్ పై ఆధారపడ్డాము తర్వాత మనకి బంధమే ఉంటుంది అవతల వాళ్ళకి బంధమే ఉంటుంది ఇది పొరపాటు దీని నుంచి మనం బయటపడాలి ఈ అవేర్నెస్ ఈ తెలివి ఈ స్వభావలోకనం ఈ పరిశీలనము ఈ ఆత్మ విచారము దీని విద్యార్థి ఎప్పుడైతే నేను సభ ఎందుకు చెప్తున్నానంటే నేను పెద్దలు నా నా ఆవేదనను మీరు అర్థం చేసుకోగలుగుతాను వాళ్ళు ఏం చేశాడంటే అవిద్యను ఒక దేవత మీద తయారు చేసి పెట్టాను విద్యను మరో దేవత చేసి పెట్టి దూరం పెట్టేశాను అవిద్య నీ నీ మెదడులో ఉన్న దెయ్యానికి అవిద్య విద్య హృదయంలో ఒక తెలివి దాగి నివురు కట్టిన ఎక్కువనే దాగి ఉన్నది దాని పేరు విద్య అవిద్యను బయటి ఈ అవిద్యని దెయ్యాన్ని చదివి కొట్టు ఇప్పటికెప్పుడు ఒక కావచ్చు అది ఆ భాష అవిద్యావృతాన్యే విద్య వినశ్యత అందుగురించి నేను చెప్పే వేదాంతం ఇప్పుడు ఇక్కడకు సంబంధించిన వేదాంతం నేను చెప్తాను అంతే తప్ప ఏదో పారాయణం చేసుకునే వేదాంతం అది నేను చెప్తాను ఇప్పుడు సో ఆ విధంగా అవేర్నెస్ వల్ల నేను దృష్టాంతం చెప్పాను ఈ అవేర్నెస్ ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని అనుకోకూడదు ఇట్ నాట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అందుకారణం అది it is the negation of the self ఆ స్మాల్ సెల్ఫ్ ని నిగేట్ చేయడం ఈ ఇది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని అనుకోవడం అలాగే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా కాదు ఇది పర్సనాలిటీని నిగేట్ చేయడం ఈ పర్సనాలిటీ అని తెలుసుకోవడం తెలుసుకుని రిగోలెస్ అవేర్నెస్ రిగోలెస్నెస్ awareness constituent of ego ego అహంకారం అనేది దోషము వ్యక్తిత్వం అనేది కల్పితము అహంకారము కల్పితము తాదాత్మ్యం కూర్చున్నది అహంకారం అనేది అని తెలుసుకుని ఆ తాదాత్మ్యాన్ని మీరు తెలుసుకుంటూ పోతున్నారు దీపం వేస్తే ఇంకా చీకటి ఉండదు దీపం ఇవాళ వేస్తే చీకటి రేపు పోతుందా కాదు ఇప్పుడు వేస్తే దీపం ఇప్పుడే పోతుంది కాబట్టి ఆ విధముగా ప్రతి అంశంలో మన దోష దోషాన్ని గుర్తుపట్టి ఎదరవాళ్ళే చెప్పక్కర్లా అంతే తెలుసుకోండి గుర్తుపట్టి ఇది కొంచెం సాగుతుంది కొంచెం జరిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా గుర్తుపట్టి ఎప్పుడైతే మీరు గుర్తుపడతారో అది అప్పుడు అంతర్ధానం అయిపోతుంది విద్యయంలో వినశ్వత నష్ అదర్శ్వత వెలుగు వచ్చేప్పటికీ చీకటి ఏమవుతుంది పటాపంచం అయిపోతుంది పటాపంచం అంటే తెలుగు పటాపంచం అయిపోతుంది సూర్యుడు ఉదయించక ముందే చీకట్లు పారిపోతాయి ఉదయించేదాకా కూడా అవి ఉండలేదు వినశ్వత మరి అయితే ఈ ఉద్యోగంలో ఉన్నది అది విక్షేపము అని పేరు బుద్ధికి సూక్ష్మ శరీరము ఎక్కువ కలుగుతూ ఉంటుంది చెల చెల ఆ చలమైన బుద్ధి యొక్క చిత్తు యొక్క ఆభాస ఆ చిరాభాస పడుతూ చిరాభాస వల్ల బుద్ధికి ప్రకాశము బుద్ధి ప్రకాశాన్ని బట్టి దేహము జగత్తు ఉంటాయి ఇది ఇది వెంటనే పోతుందా జ్ఞానం కలగానే ఇది వెంటనే అంతర్ధానం అయిపోతుందా అలా వెంటనే అంతర్ధానం అవ్వదు ప్రారంభం క్షయమయ్యే వరకు అది కొనసాగుతుంది విక్షేపస్ విక్షేపస్య అంటే తాదాత్మ్యాధ్యాసకి తాదాత్మ్యాధ్యాస యొక్క స్వరూపం విక్షేపస్య స్వరూపం తాదాత్మ్యాధ్యాస యొక్క స్వరూపం ఏమిటి చిరాభాష ముందు చిత్తు ఆభాస పడాలి ఆభాస పడ్డ అంటే రిఫ్లెక్షన్ పడాలి ప్రతిఫలించాలి ప్రతిఫలించిన తరువాత తాదాత్మ్యం వస్తుంది దాన్ని బట్టి విక్షేపం వస్తుంది విక్షేపం అంటే బుద్ధి యొక్క చలనము తన ఎందు ఆరోపించబడుతోంది అది తాదాత్మ్యం ఉదయం చలనం ఉంటుంది ఉదయం సుఖ దుఃఖంలోనే ద్వంద్వములు ఉన్నాయి వాటిని తనపై ఆరోపించుకోవడము తాదాత్మ్యం నేను తనపై ఆలోచించుకో ఆలోచించుకోవడం మానేశాను అంటే విద్య వచ్చి అవిద్యని నశింపజేస్తుంది కాబట్టి ఈ బుద్ధి యొక్క వస్తువు సుఖదుఖాలను నేను సుఖిని నేను దుఃఖిని అనే ఆరోపము తొలగిపోయింది మీకు క్రీడం వచ్చేసి క్రీడం వచ్చేసి కానీ బుద్ధి యొక్క చలనం సాగుతూ ఉంటుంది బుద్ధి యొక్క విక్షేపం కొనసాగుతూ ఉంటుంది బయట ఉండే ప్రపంచం దాని దాని నడుస్తూ ఉంటుంది బుద్ధి దానికి తగ్గట్టుగా స్పందిస్తూ ఉంటుంది ఆ స్పందనలో భాగంగా సుఖము దుఃఖము ఉంటాయి అది కొనసాగుతాయి అవి ఎంతవరకు కొనసాగుతాయంటే ప్రారంభం క్షయమైనంత వరకు కొనసాగుతాయి ప్రారంభం క్షయమైన అయిన తోడనే పంచభూతాత్మకమైన దేహము పంచభూతాల్లో కలిసిపోతుంది దేహము పంచభూతము అది పంచభూతాల్లో కలిసిపోతుంది ఎలా కలిసిపోతుంది ఎప్పుడైనా ఎవరైనా పోయినప్పుడు మీరు చూసే ఉంటారు చిన్నపిల్లలు చూసుకుంటారు కానీ పెద్దవాళ్ళు చూసే ఉంటారు ఆ దేహము మట్టి మట్టి అంశ మట్టిలో కలిసిపోతుంది నీరు అంశ నీటిలో కలిసిపోతుంది వాయువు అంశ వాయువులో కలిసిపోతుంది అగ్ని అంశ అగ్నిలో కలిసిపోతుంది ఆకాశం ఆకాశంలో కలుసుకోలే ఉంటుంది అలా ఉంటుంది ఆ దేహం ఈ దేహాన్ని తీసుకెళ్లే తర్వాత వాళ్ళు వచ్చేసుకోండి ఇప్పుడు నేను ఇదే అవుతుంది కాలిపెట్టి వచ్చేసుకోండి అదే అవుతుంది కాలిపెట్టి వచ్చేసుకోండి అదే అవుతుంది దేహానికి అదే అవుతుంది అక్కడికి ఆ స్థూల శరీరం అయిపోయింది సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరం అంటే ఏమిటి ప్రాణము సర్వత్రా వ్యాపించున్న ప్రాణంలో ప్రాణం కలిసిపోతుంది ఇప్పుడు వాడి ప్రాణము అనంతవాయువులో కలిసినది అని అంటారు అంటే ఇప్పుడు అనంతవాయువులో కలవాలంటే ఎక్కడికి వెళ్ళి కలవాలి ఎక్కడితో వెళ్ళి కలిసి అయితే అనంతవాయువు నుంచి పోతుంది సర్వవ్యాపకమైన వాయువులో ఈ ప్రాణం కలిసిపోయింది ఇప్పుడు వీళ్ళు గాలి విడిచిపెట్టాడండి అసలు డెత్ అంటే కొంచెం స్వామి చెప్పేవారు డెత్ అంటే ఒక రోజున గాలి విడిచిపెడతాడు ఇంకా పేరు సార్ చాలా సో డెత్ అంటే ఏదో అలా కాదు గాలి విడిచిపెడతాడు ఇంకా పేరుస్తాడు ఈ గాలి ఏమైంది వాయువులో కలిసిపోయింది ఏ పార్టీకి ఆ పార్టీ కలిసిపోతుంది దేహం అయిపోయింది ప్రాణమేమో సర్వవ్యాపకమైన వాయువులో కలిసిపోయింది ఇంకా సూక్ష్మ శరీరం ఉంది అది అఖండ సూక్ష్మ శరీరంలో నిరంజన గర్భంలో కలిసిపోతుంది ఈ పని అయితే దీన్ని విదేహముక్తి అంటారు ఈ విదేహముక్తి ఎప్పుడు కలుగుతుంది చేసిన తర్వాత కలుగుతుంది అంటే ఇంకో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పది ఐదు వేలు నాలుగు వేలు కొట్టుకుంటారు ఆ తర్వాత ఆ దేహం పోతుంది కానీ ప్రస్తుతంలో వారికి విద్య లేక ఆ విద్య నశించింది తెలుసుందండి లోపం ఒకసారి అర్థం చేద్దాము అవిద్యావోచితారాత్మ్యే అవిద్య వాళ్ళని ఆవరణము అనగా సత్యము కప్పివేయబడుట మరియు తాదాత్మ్యము అనగా అనాత్మతోని మమేకమవుట అనే ఈ రెండు విద్య విద్య చేత మాత్రమే వినశ్యత నశిస్తాయి కానైతే విక్షేపస్య చలనాత్మకమైన బుద్ధి యొక్క స్వరూపం స్వరూపమైన చైతన్య ప్రతిఫలనము ప్రారంభ క్షయం ప్రారంభ కర్మ యొక్క క్షయమును ఈక్షతే అపేక్షించుతున్నది కొంచెం జటిలంగా ఉంది ఆ వాక్యాన్వయము దాని స్వభావము కొంచెం జటిలంగా ఉన్నమాట వాస్తవం నిషేధం చేస్తున్నాయి కదా లోకాయతాహరాహ్యక్షాభాసం ఇప్పుడు ఈ లోకంలో జనులు ఉన్నారు సామాన్య జనులు వాళ్ళని ఏమంటారంటే పామరులు ఈ పామరుల గురించి ఆయన మహాత్ములు ఏమంటారంటే మనం డబ్బు సంపాదించుకోవాలి భోగాలు అనుభవించాలి ఈ డబ్బు సంపాదించే దానిలో వచ్చే ఆటంకాలను అధిగమించడం కోసం దేవుడికి పూజలోకి చేసుకోవాలి భోగాలు కావాలన్నప్పుడు కూడా దేవుడికి పూజలోకి చేసుకోవాలి వీళ్ళకి భావములు ఇప్పుడు పాపంలో లోకమా అనుకుంటుంటారు అందరూ అందరూ ఏదో విచిత్రంగా ఉంటుంది వీళ్ళు చేసేటువంటి కర్మకాండాలు చూసుకుంటే ఒకప్పుడు చాలా సత్యనారాయణ స్వామికి రమాదేవితో కళ్యాణం బాగుంటుంది ఆ కళ్యాణంలో సీతారాముడు కలిగాడు అదేలాగా అదెలాగే సీతారాములు ఉన్నారు కదా ఆయన స్వామికి రమాదేవితో కళ్యాణం అది ఉండే ఉంది ఆ కళ్యాణంలో వీళ్ళు పెద్దలు ఇప్పుడు మన పెళ్లిళ్ళలో పెద్దలు వాళ్ళు అవును కరెక్టే కదా అందరికీ నచ్చింది మరి ఎవరో ఒకరికి నచ్చలేదంటే వాడు ఉడిపి కట్టేవాడు అంచేత వాడికి నచ్చలేదు ఆ నచ్చని వాడి సమస్య ఏమిటంటే అదేమిటి సీతారాములు మేము రమాసేపు సత్యనారాయణ స్వామి వేస్తున్నారు ఒకటేనేమో వారి పెద్దలు వీరి పెద్దలు వీరి పెద్దలు వారి పెద్దలు ఎవరిపోయిందంటారు కొంచెం విదూరంగా ఉందే అని ఒకడు అనుకుంటాడు వాడికి పేరేమిటి ఉనికి వాడు ఒకడు అలాంటి వాడి ప్రారంభం అలా ఉంది కాబట్టి వీళ్ళందరూ చక్కగా కళ్యాణము బాజారు వజంత్రీలు పట్టు పట్టు వస్త్రము పట్టు వస్త్రం పట్టు తప్ప ఇంకా తక్కువ పలుకురాదు ఆ పట్టు వస్త్రములు ఇప్పుడు దేవుడికి వధువుకి వరువుకి పట్టు వస్త్రములు జగ దేవస్థానం వాళ్ళు వరువుకి వరువుకి పట్టు వస్త్రములు సమర్పించినారు ఎంత ఖరీదు ఉంటుందంటారు ఆ రెండు పట్టు వస్త్రములు రెండేవి పంచా కండువా దేవుడికి క్షీరాయితరము అమ్మవారికి మొత్తం అంతా కలిపి పట్టు వస్త్రములు జగ దేవస్థానం వాళ్ళు కలిపి కొనిపించి సమర్పిస్తారు కదా ఎంత ఎంత అవుతుంది ఖర్చు ఒక లక్ష రూపాయలు అవుతుందా అంటే లక్ష రూపాయలు అది ఖర్చు పెట్టి ఓ దేవస్థానం ఈ పట్టు వస్త్రాలను కొని ఇంకో దేవస్థానానికి ఇస్తుంది ఆ దేవస్థానం వాళ్ళు దేవుడికి సమర్పిస్తారు ఆ తర్వాత ఆ పట్టు వస్త్రాలు ఏముంటాయి ఆ రకంగా ఈ దేవస్థానం ఆ దేవస్థానం ఆ దేవస్థానం ఆ దేవస్థానం ఆ దేవస్థానంలోనే ఆరేడు దేవస్థానాలు కొత్త వస్తువులు సమర్పిస్తే ఇప్పుడు ఆరేడు లక్షల రూపాయలు అంటే పెళ్లిళ్లలో చదివింపులు ఉంటాయి చూడండి పెళ్లిళ్లలో పెళ్లిమూరికి మేమంతా నూట యాభై రూపాయలు చదివించింది మేమంతా పెళ్లి మేనమావ గారి కొడుకు నూట రెండు వందల రూపాయలు చదివించాడు అని అలా చదివింపులు పెళ్లిలో ఆరు పట్టు వస్త్రాలు వచ్చాయి ఒక్కొక్కటి లక్ష పైసలు చదువుకుని ఉంటుంది ఇప్పుడు ఈ ఆరు లక్షల ఖరీదైన పట్టు వస్త్రాలు అక్కడ పెట్టారు వీళ్ళు ఏం చేస్తారు అంత సొమ్ము ఖర్చు పెట్టారే ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది ఆ విధమైన ఖర్చు ఆవశ్యకమా అది యోగ్యమైన ఖర్చేనా అది శాస్త్రీయమేనా అని ఎవడైనా అన్నాడు అనుకోండి వాడి పేరు ఏమిటి ఉనికి ఖర్చే చక్కగా పెళ్లి చేసుకుంటూనే మధ్యలో నీకు ఇచ్చి ప్రశ్నలు ఏమిటి అని ఉడికి లోకము ఈ విధంగా కాబట్టి ఒక్క మాట ఇన్ని మాటలు లేదా ఇంకంతకంటే చెప్పడా కొట్టాలా ఉంటుంది అటు ఇటు సంస్థానంలోనూ టీచర్ దాకా ముందుకుంటాడు దేవుని పట్టును కూడా సంసారంలోకి లాగే ప్రయత్నమే చేస్తారు తప్ప నాకు దేవుని పేరు చేత ఉద్ధరింపబడాలనే ప్రయత్నము చేయలేరు పామర ఈ పామరులు దేన్ని ఆశ్రయిస్తారో తెలుసిన ప్రత్యక్షాభాసం ఆశ్రిత ప్రత్యక్షాన్ని ఆశ్రయిస్తారు అంటే కంటి ఆభాసం అంటే హేత్వాభాస అంటే పాల్ అని అర్థం విద్యార్థి స్వామి యొక్క కలుపుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అక్కడ చిరాభాష దగ్గర ఆ భాష అర్థం లేదు ఇక్కడ ప్రత్యక్షాభాష దగ్గర ఆ భాష అర్థం లేదు అక్కడ చిరాభాషలో ఆ భాష అంటే ప్రతిఫలనము అని అర్థం ఇక్కడ ప్రత్యక్షాభాష అంటే ప్రత్యక్షమనే హేత్వాభాష హేత్వాభాషలో ఉన్నాయి అంటే అవి హేతువులుగా కనబడతాయి కానీ హేతువులు కావు అక్కడ పాముందిరా అంటాడు అదేమిట్రా పాము ఏమిట్రా అక్కడ పాము లేదు నేను ఇప్పుడే వచ్చాను అక్కడ పాము లేదు అంటే నేను చూశాను అంటాడు కాబట్టి ఇప్పుడు వాడు చూడడము పాము ఉండుటకు హేతు పడతాడు వాడు అది హేతువా హేతువా భాషయా హేతువా భాష హేతువు కాదు నేను మీకు ఒక కథ చెప్తా నేను జరిగిన కథ చెప్తాను జరిగిన కథ కలిపిన అనుకో ఒకడు పల్లెటూరులో సాయం సంధ్య ఆ మసక చీకటిలో మీకు అన్నప్పుడు తెలిసిపోయింది నేను చెప్పి ఆ గవర్నమెంట్ చేను గట్టం పట మరి చేను గట్టుకున్న సంగతి గట్టం పట నడిచి వస్తున్నారు నడిచి వస్తుంటే వాటి పాము కలిసి రాజు పాము కలిసి నల్ల రాజు కలిసి వెంటనే వాడు ఏం చేశాడంటే చక్కగా వెనక్కి వస్తున్నవాడు బాబు కంచింది బాబు అని కేకలు పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ గ్రామానికి వచ్చేసాడు గ్రామం అర కిలోమీటర్ దూరంలో ఉండి పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చేసాడు వచ్చేసి పడిపోయాడు ఈ లోపల ఈ కేకలు విని నలుగురు పోగుపడి వీడిని చేతులు పట్టుకుని గుంజా కాలు వేసి వీడిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్తున్నారు గ్రామంలో పాము మంత్రం వేసి ఆయన ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాడు ఇంకొకడు ఆయన దగ్గరికి వీళ్ళు పోతున్నాయి మరొకడు గురమాంచాడు అరే గరిక పరకలో పది వేప కొమ్మ ఒకటి పట్టుకున్నాడు సో ఈయన్ని మోసుకెళ్ళి పావు మంత్రగాడి దగ్గర పదశాలు తీసుకెళ్ళి అక్కడ పోలేశాను నిలబడలేడు పడిపోయాడు కదా మనం పావు మంత్రం బాగా విషం అక్కడికి ఎక్కేసి ఈ లోపల గరిక పరకలను వేప కొమ్మ వచ్చేసాయి మంత్రగాడు లోపల ఉన్నాడు అయా మంత్రగాడు గారు వచ్చేసింది వీళ్ళు బాగు కట్టేసిందండి అని వీళ్ళేమో పెట్టేస్తే ఆయన సావకాశంగా బయటకు ఆయన కంగారు పడ్డారు వీళ్ళు కంగారు పడ్డారు ఆయన సావకాశంగా బయటకు వచ్చాడు ఎరా వీడి పేరు సుబ్బడు ఎరా సుబ్బడు ఎక్కడ కలిసింది బావు అంటే అయ్యా ఇదో ఈ బొమ్మల దగ్గర కలిసిందండి మడవ దగ్గర కరిచింది అక్కడ కాకు ఉండదు మీకు పాము విషయం ఎంత వరకు ఎక్కిందిరా మోకాల వరకు ఎక్కిందా తొడ వరకు ఎక్కిందా నరువు వరకు ఎక్కిందా భుజం వరకు ఎక్కిందా అని అడిగాడు అయితే మీరు కిందకి పైకి చూసి భుజం వరకు ఎక్కింది అయితే భుజం వరకు ఎక్కిందనేప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిసరాలు ఇంకా తలకి ఎక్కడము లేకపోతే హృదయానికి గుండెకాయకి ఎక్కడానికి ఎక్కువ టైం లేదు పోతాడు ఎప్పుడు ఆయన ఏం చేసేదంటే ఈ లోపల లేకపోవడం వచ్చింది అదే లోపల నుంచి పచ్చిమిరపకాయ పడుతుంది ఎందుకంటున్నాయి మిరపకాయ పట్టుకొచ్చారు వీడు లోకం పట అప్పుడే బుధం ఎక్కింది కదా విషయం మొరమొస్తాం బాగా ఎక్కేస్తుంది విషయం అని తెలిసిపోతూనే ఉన్నారు మంత్రగాడు గారికి కూడా తెలిసింది సో ఈ లోపల మిరపకాయ పట్టుకొచ్చారే మిరపకాయ నడవగానే మంత్రాలయ గారు ఇచ్చారు మీరు మిరపకాయ నడలేదు ఎలా ఉంది అడిగాడు హిందీలో <laughs> ఆయన మంత్రం వేయడం ప్రారంభించారు ఇది ఒకవైపు జరుగుతుండగానే ఒకతను ఎలా ఎక్కడ కలిసిందిరా పోవని ఆ వీళ్ళు గొంగోలు పెట్టుకుంటూ వచ్చినప్పుడే అడిగాడు ఎక్కడ కలిసిందిరా పోవని ఆ ఫలానా గడ్డి మీద కలిసిందని చెప్పాడు వాడు మంత్రగాడి నుంచి రాలేదమ్మా అతను ఆ గడ్డి దగ్గర గ్రాడ్యుయేట్ కొడుకు వెళ్ళాలి అప్పటికే చేతిన పట్టుకోండి గ్రాడ్యుయేట్ వేసి ఆ వ్యక్తిని పరిశీలిస్తే ఈ సైకిల్ టైర్ తిరిగిపోయిన టైర్ ఉంటుంది పాత టైర్ ముక్క అది బాగుంది దానికి ఇనప తేమ అది గుచ్చుకుంది ఆ టైర్ పట్టుకొచ్చాను చెట్టు కొట్టుకుని ఆయన వచ్చారు ఇక్కడ ఈయన మంత్రం వేసుకున్నాను వీడికేమో బాగా ఎక్కుతుంది విషం మొలకొస్తుంది మిరపకాయ తీయగా ఉంది వాడు ఆ టైం పట్టుకుంటాడు వాడు రావడం రావడం మా ఊరే ఏమీ లేదు ఈ గైడు ఇనప ముక్క ముచ్చుకుంది వాడికి దగ్గర చూడరా ఎక్కడన్నా ఆ మడ దగ్గర ఇనప ముక్క గీరుకుంది అదే ముచ్చుకుంది పాము కాదు ఇది ఏనా నేను కలిసి ఇదే కలిసింది ఆ మంత్రగాడు మాట్లాడుకున్న పిల్లిగా లోపలికి వెళ్తూ అక్కడ ఉన్న పెద్దల్లో ఒకడు ఎరా భోజనం దాకా ఎక్కిందన్నావు కదరా అని అడిగారు అంటే వీడు మళ్ళీ చూసి దిగిపోయింది సరే దూరంగా ఆగిపోయింది నాకు అర్జెంటుగా మంచినీళ్ళు కావాలన్నట్టు ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా మంచినీళ్ళు దాహం వేసుకోవాలంటే దాహం కాదు నేను ఊరంతా మళ్ళీ కారణం అప్పుడు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అది కాలేదు తాము ఒకసారి జరగడం కాదు భారతదేశంలో ప్రాచీన గ్రామాల్లో నెలకోసారి చొప్పున ప్రతి చోట ప్రతి గ్రామంలో ఏ కథ పునరామృతం అవుతూ వచ్చింది వావు మంత్రం అనేది సింపుల్ ఎన్నో సంస్థింగ్ ఎవరికి చెప్తాను మీరు పావుమంత్రం ఏంటంటే తలకాయ పావం అలా విషయం వస్తుంటే మంత్రం వేస్తే ఎక్కువగా ముందు మాకు ఎడవాళ్ళు కానీ ఆ విధంగా ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు కేవలం ఈ బ్లఫ్ వల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు వారికి త్వరగా ఎందుకు వచ్చింది బ్లఫ్ వల్ల వచ్చింది మిరపకాయ తీయగా ఎందుకు ఉందండి బ్లఫ్ వల్ల ఉంది బ్లఫ్ ఉన్న బలం ఎంతో నేను చెప్తున్నాను రసుకున్న బలం అంతటి you you don't know the power of love